నమస్తే మైండ్ మీడియా శ్రోతలకు స్వాగతం రాజసులోచనం శీర్షిక ద్వారా మీ ముందుకు వస్తున్న వారు దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం నేటి అంశము ఘర్ వాపసి ఈనాటిది కాదు ఘర్ వాపసి అంటే బలవంతంగా ఇస్లాము క్రైస్తవ మతాలలోనికి మార్చబడిన హిందువులను తిరిగి సంప్రదాయబద్ధంగా స్వధర్మంలోకి ఆహ్వానించడం దీనినే పునరాగమన కార్యక్రమం అని కూడా అంటారు ఇటీవల జరుగుతున్న ఈ పునరాగమన కార్యక్రమాల పట్ల సెక్యులరిస్టులమని చెప్పుకునే మేధావి వర్గం వారు తీవ్రమైన వ్యతిరేకత వెళ్ళగక్కుతున్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ లేదా ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్తులు మన దేశంలోని మైనారిటీలైన ముస్లిములు క్రైస్తవులపై జరుపుతున్న దాడుల్లో భాగమే ఈ ఘర్ వాపసి అని వాళ్ళు గావుకెక్కలు పెడుతున్నారు పెడబొబ్బలు పెడుతున్నారు మరి నిజంగా ఈ ఘర్ వాపసి అనేది ఆర్ఎస్ఎస్ వాళ్లతోనే మొదలైందా ఇంతకు ముందు మన దేశంలో ఇలాంటి సంఘటనలు కార్యక్రమాలే జరగలేదా ఈ నేపథ్యంలో ఘర్ వాపసీకి సంబంధించిన చారిత్రక సంఘటనలను తెలుసుకుందాం హిందూ ధర్మం నుండి అన్య మతాలలోకి మారిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం గురించి ప్రబుద్ధ భారతి పత్రిక ప్రతినిధి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్లో స్వామి వివేకానందతో చేసిన సంభాషణ ఇలా ఉంది ఈ సంభాషణ the complete works of Swami Vivekananda ఐదవ సంపుటంలో వివరంగా పేర్కొనబడింది ప్రబుద్ధ భారతి ప్రతినిధి ఈ విధంగా అడుగుతున్నాడు హిందూ మతానికి దూరమైన వాళ్ళ గురించి చెప్పండి స్వామి వారిని వెనక్కి తీసుకోవాలని మీ అభిప్రాయమా అందుకు స్వామి వివేకానంద ఇలా అంటారు ఖచ్చితంగా వారిని వెనక్కి తీసుకోవచ్చు తీసుకుని తీరాలి కూడా అని కాసేపు ఆలోచించి అలా కానట్లయితే మన సంఖ్య తగ్గిపోతుంది మహమ్మదీయ చరిత్రకారులందరిలోకి పాతవాడైన ఫెరిస్టా అనేవాడు చెప్పిన దాని ప్రకారం మహమ్మదీయులు వచ్చే నాటికి దేశంలో అరవై కోట్ల మంది హిందువులు ఉండేవారు ఇప్పుడు మనం సుమారు ఇరవై కోట్ల మందివి హిందూ సమాజం నుంచి ఒకడు బయటికి వెళ్తున్నాడంటే మనకు ఒకడు తగ్గడమే కాదు మనకు ఒక శత్రువు పెరుగుతున్నాడు కూడా అని స్వామీజీ అన్నారు పైగా ఇస్లాంలోకో క్రైస్తవంలోకో వెళ్ళిన వారు కత్తి భయానికి చేరినవారు వారి వంశీకులే ఇప్పటి వాళ్ళు వారిని తక్కువగా చూడడం అన్యాయం వారిని తిరిగి మనలోకి ఆహ్వానించాలి కూడా అని స్వామీజీ అన్నారు మరి పుట్టుక నుంచి విజాతీయులైన వారి సంగతి ఏమిటండి అని అడిగాడు ప్రబుద్ధ భారతి ప్రతినిధి అందుకు స్వామి వివేకానంద సమాధానం చెప్తూ ఇలా అంటారు ఒకప్పుడు వారు హిందువులే గుంపులు గుంపులుగా మతం మార్చబడ్డవాళ్లే అదే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది అప్పుడు వారి సంభాషణ ప్రాయశ్చిత్తాల గురించి సాగింది స్వామి వివేకానంద ఇలా అంటారు ఇష్టపడి వేరే మతంలోకి వెళ్ళిన వారు స్వధర్మానికి తిరిగి వస్తామంటే ప్రాయశ్చిత్త కర్మకాండ చేయడం అవసరమే కానీ కాశ్మీరు నేపాల్లో రాజ్యం మొత్తం అన్యమన మతస్థుల కైవసం కావడం మూలంగా మనకు దూరమైన వారికి ప్రాయశ్చిత్తం విధించకూడదు అలాగే జన్మత విదేశీయులై ఇష్టపడి మనలో చేరగోరే వారికి కూడా ప్రాయశ్చిత్తంతో పనిలేదు అది విని ప్రబుద్ధ భారతి ప్రతినిధి ఇలా అడుగుతున్నారు మతంలోకి తిరిగి వచ్చేవారు ఏ కులానికి చెందుతారు స్వామి వారికంటూ ఒక కులం ఉండాలి లేకపోతే హైందవ బృహత్ వ్యవస్థలో వారెప్పటికీ కలిసిపోలేరు కదా అందుకు వివేకానంద ఇలా బదులు చెప్తారు మన నుంచి వెళ్ళిపోవడానికి ముందు వారిది ఏ కులమో ఆ కులాన్ని తిరిగి వచ్చాక వారు పొందుతారు కొత్తగా చేరి చేరేవారికి వేరే ఒక కులం ఉండాలి వైష్ణవ మతంలో ఈ పని ఇప్పటికే జరిగింది వివిధ కులాల నుంచి వేరే జాతుల నుంచి వైష్ణవంలో చేరిన వారు ఆ పతాకం కింద కూడి తామే ఒక కొత్త కులంగా ఏర్పడ్డారు అది ఎంతో గౌరవపాత్రమైనది కూడా రామానుజుల నుంచి వంగదేశంలో చైతన్య వరకు గొప్ప వైష్ణవాచార్యులందరూ ఆ విధంగానే చేశారు ఇది విన్న ప్రబుద్ధ భారతి ప్రతినిధి ఇలా అడుగుతారు మరి పేర్ల సంగతి ఏమిటండి విజాతీయులకు అన్య మతాలలోకి వెళ్ళిన వాళ్లకు హిందూ మతంలోకి వచ్చాక కొత్త పేర్లు పెట్టాలి కదా కుల సంబంధమైన పేర్లు వారు పెట్టుకోవచ్చా అందుకు వివేకానంద ఈ విధంగా అంటారు తప్పకుండా పేరులోనే చాలా ఉంది కదా ఆ పేరు బట్టే వారికి గౌరవం కూడా ఉంటుంది కదా అని అంటారు ఈ విధంగా ఇతర మతాలలోనికి వెళ్ళిన హిందువులు స్వధర్మంలోకి తిరిగి రావడం విషయంలోనూ జన్మత విధర్మంలో పుట్టినవారు హిందుత్వాన్ని స్వీకరించే విషయంలోనూ వివేకానందుడు చాలా స్పష్టమైన అవగాహన శతాబ్దాలు మన ముందు మన దేశంపై జరిగిన విదేశీ దండయాత్రలను రెండు రకాలుగా విభజించవచ్చు గ్రీకులు శకులు హూణులు యవనులు జరిపిన దండయాత్రలు వీరిని మనం సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించాము మిగిలిన వారిని మనలో కలిపేసుకోగలిగాం కానీ అరబ్బులు మొఘలాయులు పోర్చుగీసు వారు డచ్ దేశస్థులు బ్రిటిష్ వారు జరిపిన దాడులు అంతకు ముందు మన దేశంపై జరిగిన దాడుల కన్నా విభిన్నమైనవి వారు తమతో పాటు తమ మతాలను కూడా వెంటబెట్టుకు వచ్చారు మన దేశంలో సాంస్కృతిక విధ్వంసం సృష్టించారు విదేశీ దురాక్రమణదారులను పరాక్రమంతో ఎదిరించడము స్వధర్మ రక్షణలో బలిదానాలు చేయడం మాత్రమే కాదు వారిని తనలో కలిపేసుకోవడంలో కూడా హిందూ సమాజము ఎప్పుడూ సిద్ధంగానే ఉండేది భారతదేశంపైకి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్ సేనాధిపతి సెల్యూకస్ని ఓడించిన మౌర్య చంద్రగుప్తుడు అతడి కూతురిని వివాహం చేసుకుంటాడు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో ఉత్తర భారతాన్ని ఆక్రమించుకున్న శకులను ఓడించిన శాతవాహన మహారాజు తల్లి ఆదేశంతో ఆ శకరాజు కూతురు జయశీలను వివాహం చేసుకుంటాడు వేల సంవత్సరాల చరిత్రలో ఎందరో విదేశీయులు తనపైకి దండెత్తి వచ్చి ఎన్నెన్ని మతాలను ఎన్నెన్ని విశ్వాసాలను తనపై రుద్దాలని ఎంతగా చెలరేగినా కాలక్రమంలో ఆయా విజాతీయులను వారి తెగలను వారి మత విశ్వాసాలను తన నిరంతర జీవన స్రవంతిలో భారతదేశం కలిపేసుకోగలిగింది యవనులు హూణుల వంటి తొలి తరాల ముష్కరులు మాత్రమే కాదు మహమ్మదీయుల తొలి దండయాత్రలను కూడా ఆర్యావర్తం తట్టుకుని నిలబడింది తన మతం మార్చజూసిన ముసల్మానుల్నే నెమ్మది నెమ్మదిగా తన మతంలో కలిపేసుకోగలిగింది హిందూ సమాజం క్రీస్తు శకము ఏడు వందల పన్నెండవ సంవత్సరంలో పర్షియా పాలకుడి తరఫున మహమ్మద్ బీన్ కాషిం హిందూ రాజ్యమైన సింధుపైకి దండెత్తాడు రాజధాని దేవళ్ నగరంలోని పురుషులందరినీ నిశ్శేషంగా నరికేశాడు మహిళలను చెరబట్టి బానిసనుగా మార్చాడు అలోర్ నిరుణ్ ముల్తాన్ కిరాజ్ నగరాల మీద విరుచుకుపడి దేవాలయాలను బౌద్ధారామాలను నాశనం చేసి ఎదిరించిన వారినల్లా ఊచకోత కోసి స్త్రీ బాల వృద్ధులను వేల సంఖ్యలో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించాడు కాషిం దేవాలయాలను పడగొట్టి వాటి శిథిలాల మీద మసీదులను కట్టించి ఎక్కడికక్కడ ముస్లిం గవర్నర్లను నియమించి ముప్పూటల నమాజు ఘోషతో దిక్కులు మారుమోగుతుండగా మూడేళ్ల తర్వాత స్వదేశీనికి స్వదేశానికి తిరిగి వెళ్ళాడు కాశీం కాశీం తిరిగి వెళ్ళిన తరువాత సింధులో అరబ్ ప్రభావం క్షీణించడమే గాక కొత్తగా మతం మారిన వారిలో అత్యధిక సంఖ్యాకులు తమ పూర్వ ధర్మంలోకి తిరిగి వెళ్ళారు కస్సా అనే ప్రాంతంలో మినహా భారత ప్రజలు విగ్రహ ఆరాధనకు మరలిపోయారు ఇది స్వయానా చూసిన అల్ బైలాదురి అనే చరిత్రకారుడు ముసల్మాన్లకు ఇక్కడ భద్రత కరువైంది అని చెప్తాడు ఇస్లాం అనే గ్రంథ రచయిత అయిన సర్ డెన్సియన్ రాస్ ఇలా అంటాడు మహమ్మద్ బీన్ కాసిం తిరిగి వెళ్ళిన తరువాత సింధు నది పడమటి తీరంలోని ముస్లింలు కూడా హిందూ ధర్మంలో చేరిపోయారు సింధులో ముస్లిం రాజధాని అయిన మస్సూరాలో వారు హిందూ ధర్మాన్ని స్వీకరించారు మహమ్మద్ బిన్ కాషిం దండయాత్ర తరువాత పన్నెండేళ్లకు హషీం ఖలీఫా అయ్యే నాటికి సింధులో మతం మారిన వారు దాదాపుగా అందరూ హిందూ ధర్మంలోకి తిరిగి వెళ్ళారు సింధు ప్రాంతంలో ఎన్నో వేల మందిని మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా మహమ్మదీయ మతంలోకి మార్పించినా క్రమేణా వారందరూ హైందవ ధర్మంలోకి తిరిగి రాగలిగారు దీనిని బట్టి దౌర్జన్యంగా మత మార్పిడి జరిగిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకోగలిగిన ఔదార్యము విశాల దృక్పథము నాటి హిందూ సమాజంలో ఉంది అన్య మతాలలోకి మార్చబడిన వారిని హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకున్న సంఘటనలు చరిత్రలో మనం చూడవచ్చు పదవ శతాబ్దంలో దేవల స్మృతి ప్రాచుర్యంలోకి వచ్చింది బలవంతంగా ముస్లిములుగా మార్చబడిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చడానికి మార్గనిర్దేశనం చేసింది హిందూ స్త్రీలు మ్లేచ్ఛుల చేత చెరచబడినా వారి వల్ల గర్భధారణ జరిగినా తిరిగి వారిని హిందూ ధర్మంలోకి స్వీకరించవచ్చునని దేవల స్మృతి పేర్కొంది అదేవిధంగా పన్నెండవ శతాబ్దంలో జీవించిన విజ్ఞానేశ్వరుడు యాజ్ఞవల్క్య స్మృతిపై భాష్యం వ్రాస్తూ అనేక స్మృతులలోని శ్లోకాలను పేర్కొంటూ హిందూ స్త్రీ మ్లేచ్చుల చేత చెరచబడిన ఆమెను శుద్ధి చేసిన తరువాత ఆమె ఏ కులానికి చెందినదో అదే కులంలోకి స్వీకరించాలని ఆదేశించాడు ఆ స్మృతినే ఆనాడు ఉత్తర దక్షిణ భారతాలలో అనుసరించినట్లు తెలుస్తోంది క్రీస్తు శకము పదమూడు వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలలో విజయనగర రాజు దేవరాయలు పొరుగు రాజైన ఫిరోజ్ షాపై దండయాత్ర చేశాడు అదే సమయంలో ఫిరోజ్ షా రెండు వందల మంది బ్రాహ్మణ యువతలను తన సైన్యంతో చెరబడతాడు బ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు దేవరాయలు ఫిరోజ్ షాతో సంధి చేసుకుని హిందూ యువతలను విడిపిస్తాడు ముస్లిం సైనికులచే అపవిత్రం కాబడిన ఆ స్త్రీలను శుద్ధి చేసి తిరిగి హిందూ సమాజం స్వీకరించినట్లు తాహరిక్ ఫెరిస్తా అనే గ్రంథం పేర్కొంటోంది ఒకసారి శివాజీ పన్హాలాగఢ్ని ముట్టడించాడు స్వరాజ్య సేనాధిపతి నేతాజీ పాల్కర్ సకాలానికి అక్కడికి చేరుకోలేకపోయాడు ఫలితంగా ముట్టడి విఫలమైంది దానికి శిక్షగా పాల్కర్ని సర్వసేనాపతి పదవు నుండి తొలగించాడు శివాజీ అందుకు కోపగించి పాల్కర్ ముస్లింగా మారి సర్దార్ మహమ్మద్ కులీ ఖాన్ పేరుతో ఔరంగజేబును ఆశ్రయిస్తాడు తరువాత ఔరంగజేబు ఇతడనే శివాజీపై యుద్ధానికి పంపిస్తాడు తన తప్పు తెలుసుకున్న నేతాజీ పాల్కర్ పశ్చాత్తాపంతో శివాజీ సన్నిధికి చేరుతాడు శివాజీ అతడిని తన కుమారుడిగానే ఆదరిస్తాడు పదహారు వందల డెబ్భై ఆరు జూన్ పంతొమ్మిదిన శుద్ధి కార్యక్రమం ద్వారా అతడిని నేతాజీ పాల్కర్గా హిందూ సమాజంలోకి ఆహ్వానిస్తాడు అతడికి సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించేందుకు తన సన్నిహిత బంధువులలో ఒక కన్యను ఇచ్చి ప్రభు ప్రభావంతో చాలామంది మహమ్మదీయులు భక్తి ఉద్యమంలోకి వచ్చి చేరారు వివేకానంద స్వామి మార్గరెట్ నోబుల్కి బ్రహ్మచర్య దీక్ష ఇచ్చి నివేదితగా పేరు మార్చాడు మిస్ మడలైన్ స్లేడ్ అనే ఆమె మహాత్మా గాంధీ ప్రభావంతో మీరాబెన్ అయ్యింది అన్నట్లు వీరబ్రహ్మం గారి ముఖ్య శిష్యుడు సిద్ధయ్య కూడా మహమ్మదీయుడే ఆధునిక కాలంలో శుద్ధి ప్రక్రియకు ఆద్యుడు ఆర్య సమాజ సంస్థాపకుడు దయానంద సరస్వతి స్వామి పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో డెహ్రాడూన్లో జన్మత మహమ్మదీయుడైన వాడికి వైదిక శుద్ధీకరణ చేసి అలకధారి అని పేరు పెట్టారాయన కానీ ఆ దయానందుడు ఒక ఉద్యమంగా పునరాగమన ప్రక్రియను చేపట్టలేదు మల్కానాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లలో పెద్ద సంఖ్యలో ఉంటారు వారు ఒకప్పుడు హిందువులే శ్రేష్టమైన రాజపుత్ర వంశీకులే అయితే మొఘల్ దండయాత్రల దరిమిలా వారి పూర్వీకులు ఒత్తిళ్లను వేధింపులను తట్టుకోలేక తప్పనిసరి ఇస్లాం మతం పుచ్చుకున్నారు మత మార్పిడి జరిగిన మిగతా వారిలా మల్కానాలు తమ పూర్వాచారాలను సంప్రదాయాలను వదులుకోలేదు ఆఖరికి హైందవ మత చిహ్నాలను కూడా విడనాడలేదు హిందువులలాగే వారు శిఖలను యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు ఆచార వ్యవహారాలలో వారికి హిందువులకు తేడాయే ఉండదు అసలు వారిని చూసిన వారెవరైనా సరే వాళ్ళు ముసల్మాన్లు అంటే నమ్మరు మల్కానాలు హిందూ ధర్మంలోకి తిరిగి రావాలని చాలా కాలంగా తహతహలాడుతున్నారు ఈ విషయమై వారు దయానంద సరస్వతి శిష్యుడైన స్వామి శ్రద్ధానందను ఆశ్రయించారు అప్పటికీ పద్దెనిమిదేళ్ల క్రితం కొంతమంది మల్కానాలకు ఆర్య సమాజ్ వారు ప్రాయశ్చిత్తాలు చేసి వైదిక మతంలోకి తిరిగి తెచ్చిన రాజపుత్ర సమాజం వారిని తమలో కలుపుకోవడానికి నిరాకరించిన సంగతి శ్రద్ధానందకు తెలుసు అప్పటి నుంచి స్వామి శ్రద్ధానంద గట్టి ప్రయత్నాలు చేసి రాజపుత్ర సభ వారికి నచ్చచెప్పి వారి మనసు మార్చారు Hindu Sanghatan saviour of the dying race అన్న పుస్తకంలో శ్రద్ధానంద సన్యాసి ఈ విషయాలన్నీ వివరంగా పేర్కొన్నారు హిందూ సమాజం నుండి బయటకు వెళ్ళిన వారిని వెనక్కి తెచ్చుకునే హక్కు హిందువులకు ఉంది అనేక శతాబ్దాలుగా దేశంలో తమ సంఖ్యను మత మార్పిడుల ద్వారానే ముస్లిములు క్రైస్తవులు పెంచుకుంటూ వచ్చినప్పుడు అదే పనిని హిందువులు చేస్తే ఎందుకు తప్పు పట్టాలి అయితే ఈ ఘర్ వాపసి లేదా పునరాగమనం లేదా శుద్ధి కార్యక్రమం హిందువుల సంఖ్యను పెంచుకునే మార్గంగా కాకుండా ఒక సామాజిక సంస్కరణ సాధనంగా సాగాలి ఆర్య సమాజ స్థాపకులైన దయానంద సరస్వతి పునరాగమనం అనేది హిందూ సమాజం తనని తాను సంస్కరించుకోవడం వంటిదని మన సమాజంలోని లోపాల వల్లనే మన సోదరులు కొందరు మనకి దూరమయ్యే పరిస్థితి దాపురించిందని అన్నారు అందరికీ ధన్యవాదములు వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాను సెలవు